కీర్తన మూడు వందల యాభై మూడు నగవులు నిజమని నమ్మేదా ఒగినడి ఆశలు నొద్దనవే తొల్లిటి కర్మము దొంతుల నుండగా చెల్లబోయిక చేసెదా ఎల్ల లోకములు ఏలేటి దేవుడా నొల్ల నొల్లనిక నొద్దననే పోయిన జన్మము పొరుగుల నుండగా చీయనక ఇందు చెలగేదా వేయినామముల వెన్నొడ ఓ అయ్య ఇక నొద్దనవే నలినీ నామము నాలిక నుండగా తలకొని ఇతరము దడవేదా బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ఒలుకు చంచలములొద్దనవి